కావ్యముది చలి కృతి తప్పని కవులకు సమముగా తప్పులు లేకుండా చెప్పతరమోన కృతి ఊహను చేస్తే మరి నీ కృతిని గొప్ప పక్షులతోటి పొదుగా పక్షులు సాటి ఉప్పరవీధిని ఉడ్యాడేటందుకు ఉప్పరవీధిని ఉడ్యాడేటందుకు తర మౌనాకృతి భానుజేసి మరి నేనీ కృతిని అపకవీయాద్యాంధ్రములొప్పగు మాఘాది కావ్యముని చదివి కృతిని తప్పని కవులకు సమముగా తప్పులు లేకుండా చెప్పతరమౌనా చేస్తు మరి నేని కృతి ఈ గొప్ప పక్షులతో పొదువా పక్షులు సాటి ఉపరవీధిని కందుకు తరమౌనా కృతిని ఊహను చేసి మరి నేను ってるね。